किञ्च सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते सर्वाणि इन्द्रियकर्माणि इन्द्रियाणाम् कर्माणि इन्द्रियकर्माणि तथा प्राणकर्माणि प्राणो वायुः आध्यात्मिकः तत् कर्माणि ఆకుంచన ప్రసారణాదీని తాని చ అపరే ఆత్మసంయమయోగాగ్నౌ ఆత్మని సంయమ ఆత్మసంయమ స ఏవ యోగాగ్ని తస్మిన్ ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి ప్రక్షిపంతి జ్ఞానదీపితే స్నేహేనైవ ప్రదీపితే వివేక విజ్ఞానేన ఉజ్జ్వలభావం ఆపాదితే ప్రవిలాపయంతి ఇత్యర్థः